न एष मोक्षमार्ग इदानीम् प्रवृत्तः किम् तर्हि पूर्वमपि वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः वीतरागभयक्रोधाः रागश्च भयम् च क्रोधश्च वीता विगता येभ्यः ते वीतरागभयक्रोधाः मन्मया ब्रह्मविद ईश्वराभेददर्शिनः माम् एव परमेश्वरम् उपाश्रिताः केवलज्ञाननिष्ठा इत्यर्थः बहवः अनेके ज्ञानतपसा జ్ఞానం ఏవ చ పరమాత్మవిషయం తపః తేన జ్ఞానతపస పూతాః పరాం శుద్ధిం గతాః సంతో మద్భావం ఈశ్వరభావం మోక్షం ఆగతాః సమనుప్రాప్తాః ఇతరతపో నిరపేక్ష జ్ఞాననిష్ఠా ఇది అస్య లింగం జ్ఞానతపసా ఇది విశేషణం